వెళ్ళేటటువంటి అవకాశం ఉంది అధిష్టానమైనటువంటి బ్రహ్మమే సత్యము కానీ ఆరోపితమైనటువంటి మాయ ఎప్పటికీ సత్యము కాదు హరి శ్రీ గురుభ్యో నమ హరి ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా मुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ तत्सत् ॐ शान्ति शान्ति शान्तिः हरिः श्रीगुरुभ्यो नमः हरिः ओ నారాయణ నారాయణ హైరామండి